وما تهوى الأنفس ولقد جاءهم من ربهم الهدى أم للإنسان ما تمنى فلله الآخرة والأولى ఇప్పుడు చెప్పండి ఈ లాత్ ఈ ఉజ్జా మూడోది ఒక దేవత అయిన మనాత్ల వాస్తవికతను గురించి మీరు కాస్తైనా ఆలోచించారా ఏమిటి మీకోసం కుమారులున్నూ దేవుని కోసం కుమార్తెలునా ఇది చాలా అఘోరమైన విభజన అసలు ఇవి ఏమీ కావు మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్న కొన్ని పేర్లు మాత్రమే అల్లాహ్ వాటికై ఏ ప్రమాణాన్ని పంపలేదు యదార్థమేమిటంటే వారు కేవలం ఊహలను అనుమానాలను అనుసరిస్తున్నారు మనోవాంఛలకు దాసులైపోయారు వాస్తవానికి వారి ప్రభు తరఫు నుండి వారి వద్దకు సన్మార్గం వచ్చేసింది మానవుడు కోరేదల్లా అతనికి సత్యం అవుతుందా ప్రపంచానికి పరలోకానికి యజమాని అల్లా మాత్రమే وكم من ملك في السماوات لا تغني شفاعتهم شيئا لا تغني شفاعتهم شيئا إلا من بعد أن يأذن الله لمن يشاء ويرضى إن الذين لا يؤمنون بالآخرة ليسمون الملائكة تسمية الأنثى وما لهم به من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 భయభక్తులు కలవాడెవడో ఆయనకే బాగా తెలుసు أفرأيت الذي تولى وأعطى قليلا وأكدى أعنده علم الغيب فهو يرى أم لم ينبأ بما في صحف موسى وإبراهيم الذي وفى ألا تزر وازرة وزر أخرى وأن ليس للإنسان إلا ما سعى وأن سعيه سوف يرى ثم يجزاه الجزاء الأوفى وأن إلى ربك المنتهى ప్రవక్త దైవ మార్గం నుండి ముఖం త్రిప్పుకుని కొంచెం మాత్రమే ఇచ్చి ఆగిపోయిన వ్యక్తిని కూడా నీవు చూశావా అతని వద్ద అతీంద్రియ జ్ఞానమేదైనా ఉందా అతడు యథార్థాన్ని చూసేందుకు మూసా ప్రవక్త గ్రంథాలలోనూ తన వాగ్దానాన్ని నెరవేర్చి తన నిజాయితీని నిరూపించుకున్న ఇబ్రాహీము ప్రవక్త గ్రంథాలలోనూ వివరించబడిన విషయాల సమాచారమేదీ అతనికి అందలేదా ఆ విషయాలు ఏమిటంటే బరువు మోసేవాడెవడూ ఇతరుల బరువును మోయడు దేనికై మానవుడు కృషి చేస్తాడో అది తప్ప అతనికి మరొకటేదీ లభించదు త్వరలోనే అతని కృషిని చూసి దాని ప్రతిఫలం పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది చివరకు నీ ప్రభువు వద్దకే చేరవలసి ఉంది وأنه هو أضحك وأبكى وأنه هو أمات وأحيا وأنه خلق الزوجين الذكر والأنثى من نطفة إذا تمنى وأن عليه النشأة الأخرى وأنه هو أغنى وأقنى وأنه هو رب الشعرى وأنه أهلك عادا الأولى وثمود فما أبقى وقوم نوح من قبل إنهم كانوا هم أظلم وأطغى والمؤتفكة أهوى فغشاها ما غشى فبأي آلاء ربك تتمارى ఆయనే నవ్విస్తున్నాడు ఆయనే ఏడిపిస్తున్నాడు ఆయనే మరణం ఇచ్చాడు ఆయనే జీవితాన్ని ప్రసాదించాడు విడిచే ఒక బిందువు ద్వారా ఆడా మగల జంటను ఆయనే సృష్టించాడు మరొక జీవితాన్ని ప్రసాదించటం కూడా ఆయన బాధ్యతే సంపన్నునిగా చేసింది ఆయనే ఆస్తిపాస్తులను ప్రసాదించింది ఆయనే ఆయనే సిరియస్ నక్షత్రానికి కూడా ప్రభు ఆయనే ప్రాచీన జాతిని నాశనం చేశాడు సమూజాతిని ఒక్కడూ మిగలకుండా పూర్తిగా తుడిచిపెట్టాడు వారికి పూర్వం నూహ్ జాతిని నాశనం చేశాడు ఎందుకంటే వారు స్వతహాగా పరమ దుర్మార్గులు పరమ విద్రోహులు తలకిందులుగా పడిపోయిన జనపదాలను ఎత్తి విసిరిపారేశాడు తరువాత వాటిపై దానిని ఆవరింపజేశాడు నీకు తెలిసే ఉంది దేనిని ఆవరింపజేశాడు కనుక ఓ మానవుడా నీ ప్రభువు యొక్క ఏ ఏ భాగ్యాలను గురించి నీవు అనుమానిస్తావు هذا نذير من النذر الأولى أزفت الآزفة ليس لها من دون الله كاشفة أفمن هذا الحديث تعجبون وتضحكون ولا تبكون وأنتم سامدون فاسجدوا لله واعبدوا ఇది వరకు వచ్చిన హెచ్చరికలలోని ఒక హెచ్చరిక ఇది రానున్న ఘడియ సమీపంలోనే ఉన్నది అల్లాహ్ తప్ప మరెవరూ దానిని తొలగించలేరు ఇక మీరు ఆశ్చర్యం వెలిబుచ్చే విషయాలు ఇవేనా మీరు నవ్వుతున్నారా ఏడుపు రావటం లేదా మీకు పాటలతో ఆటలతో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారా అల్లా ముందు మోకరిల్లండి ఆయనకు దాస్యం చేయండి